నేనెవ్వడనను జీవుడు నేనే నేనను శివుడు ఈ రెండన కన్ తానుండు అచలమండునా నే నిరిగి అరిగినను పైది నేనెట్లని నేననుకున్నా తానెట్లని నేనన్న దాంట్లోదే నీనా ప్రసంగము తానన్న దాంట్లోనే తలపోయవలేనిట్లు నేనెట్లనని నేననకున్నా తానెట్లని నేనెవ్వడనను జీవుడు నేనే నేనను శివుడు ఈ రెండనకును తానుండు అచలమందున నేనెరిగి అరిగినను పైది నేనెట్లనను నేననకున్న తానెట్లనను నేనన్న దాంట్లోనే నీ నా ప్రసంగం తానన్న దాంట్లోనే తలపోయేవరే ఇట్లు నేనట్లనని నేననకున్న తానెట్లనని ఇది పద విభజన